Know ye not that they which run in a race run all, but one receiveth the prize. So run that he may obtain, that he may obtain. Paul ఇక్కడ ఏం రాస్తున్నాడంటే this race what is what is race తను ఏం చెప్పే రేస్ గురించి we all run a race అంటారు దానికి ముందు వచ్చిన ఏం చెప్తాడంటే and this I do for the gospel sake that I might be partaker there of with you the race is gospel race very clear he says to the weak I became as weak that I might gain the weak. I made all things to all men that I might by all means save some. అంత గొప్ప పరిచయం చేసిన తర్వాత కూడా దా పౌల్ ఏమంటాడంటే I want to save at least few people at least few people I want to save it's really a challenge that a man who is has done such a great work says about himself that that I may the humbleness of Paul జీవితంలో ఉన్న హంబుల్ నేచర్ ఏం చూపించబడుతుందంటే he has a such a humble nature that after he has done a such a great service to God and after he has done a great battle in preaching gospel ఆయన తీసుకున్న గొప్ప ప్రయాణాలు చూస్తే చాలా గొప్ప ప్రయాణాలు మనం కూడా చెప్పుకోవచ్చు చిన్న చిన్న ప్రయాణాలు మనం కూడా చేస్తున్నాం ఏదో పాడేరు గీడేరు ఏదో చిన్న చిన్న ప్రయాణాలు చేస్తున్నాం మనం కూడా ఏమో దేవుడు ఇలా చేసిన తర్వాత కొంతకాలం తర్వాత మన మన ప్రయాణాలు పెద్దగా చేస్తాడు లేకపోతే దూరంగా నడిపిస్తాడు ఫస్ట్ యూధాలో సమరయలో భూ దిగంతం వరకు అని అంటాడు కదా అంటే స్టెప్ బై స్టెప్ మనం చేసుకోవాలా లేకపోతే ఆయన చేస్తాడా అది ఆ మాట క్లారిటీ లేదు కానీ whatever it is but he says go and preach Paul ఇక్కడ ఏమంటున్నాడంటే the race is set before me ఒక రేస్ ఉంది ఈ లో Paul has Paul has says there is a prize no not that all run అందరు పరిగిస్తారు but run that I may have receive a prize అలాగే పరిగెత్తండి అంటున్నాడు నేను బిడ్డల జీవితంలో మనందరి జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక పరుగు పందెంలో పెట్టాడు దేవుడు మనం అనుకోవచ్చు ఈ పరుగు పందెం నాది కాదు అని నాది కాదు ఈ పరుగు పందెం అనుకోవటం అనుకోవటంలో పొరపాట్లేదు ఈ పరుగు పందెం సండే స్కూల్ మినిస్ట్రీకి వస్తేమో ఇది శామ్ది లేకపోతే ఇంకేదైనా మినిస్ట్రీ వస్తేమో ఇంకేదో పరిచయం వస్తేమో నాగరాజ్ది లేకపోతే ఇంకొకటి వస్తేమో చక్రవర్తిది అనుకోవటానికి లేదు we're every one has his own role not as a టీంలో ఉన్న రోల్ కాదు in this world in serving the Lord అందుకే ఒక మాట అంటాడు సీ ప్లీజ్ బీ కాన్షియస్ అంటాడు Hebrews chapter twelve one first వన్లో therefore seeing a also that are compassed about with such a great cloud of witnesses let us lay side every weight and the sin which doth so easily beset us, let us run with patience the race set before మళ్ళీ అదే అంటున్నాడు the race set before us run with patience patience is a very important part in ministry చాలా ఇంపార్టెంట్ పేషెన్స్ అనేది కానీ at the same time patience తోటి uh, ఇది చేయటమే కాదు మన జీవితంలో ఐ విల్ సే మా సబ్జెక్ట్లో మా ఏమంటారు మా ఎయిర్ కండిషన్ సబ్జెక్ట్లో patience plays a very very vital role very very vital role చాలా మంది ఈ పేషెంట్స్ లేక ఈ ఈ సబ్జెక్ట్ని వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుని దేవుని కృప చేసి చెప్తున్నా ఈ మాట నేను చాలా పేషెంట్స్ కావాలా ఎందుకు కావాలంటే when you don't get a ప్రా when you don't know the problem what it is and it will it ఎంత సతాయిస్తుందంటే ఏం చేయాలో అర్థం కాదనమాట నేను హోటల్ ఇండస్ట్రీలో పనిచేశాను ఆ హోటల్ ఇండస్ట్రీలో పనిచేసినందుకు నా ఇంటర్వ్యూలో అయిన తర్వాత నాకు ఫస్ట్ ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే ఆ కంపెనీలో ఒక రెండు ప్లాంట్లు ఉన్నాయి ఆ రెండు ప్లాంట్లు ఆ రెండు ప్లాంట్లు కావాలి రెండు ప్లాంట్లలో ఎవ్రీ ఇయర్ దేస్ టు అరవై కిలోల గ్యాస్ ఎక్కిస్తున్నారు వాళ్ళు సిక్స్టీ కేజీస్ ఆఫ్ గ్యాస్ ఆ కాలంలో I'm talking about ninety four ninety five ninety three ninety ఫోర్లో it was costing ten thousand rupees one cylinder పదివేల రూపాయలు ఒక cylinder sixty KG cylinder so this this what you call hotel industry was big hotel Holiday Inn అని అప్పుడు ఆ గ్రూప్లో ఉండింది అది అయితే ఆ ఫైవ్ స్టార్ హోటల్లో it was like that so నాకు ఫస్ట్ అసైన్మెంట్ ఏమి ఇచ్చారంటే బాబు ఇక్కడ ఈ ప్లాంట్లో గ్యాస్ లీకేజ్ ఉంది ఈ గ్యాస్ లీకేజ్ నువ్వు గుర్తుపట్టాలా మాకు సంవత్సరానికి ఒక పదివేలు అవుతుంది మాకు కెన్ యూ సీ దిస్ అని ఓకే సార్ అని దిగుబాయ్ ఇది ఇక్కడ ఆడు పంజాబ్ వాడు నాకు ఒక సోప్ ఇచ్చాడు ఆ సోపు ఇక్కడ ఏను ఉన్నాయి వెతకాలి దాంతో అది పెట్టేసి ఉన్నది ఓకే యూ కెన్ చెక్ అండి అంటే అది ఆ రోజున ఆ రోజంతా నేను తీసుకోవచ్చు నేను వెతకడానికి సో నేను I just because I just ask దాడ్ ప్రభా ఎక్కడ ప్రభా లీక్ ఎక్కడ ఉంది అంటే ప్రభు నాకు చెప్తున్నాడు ప్రాణం దగ్గర చూడు అంటున్నాడు నేను అక్కడ అక్కడ చూస్తే వెంటనే అక్కడ కనిపించింది నాకు కనిపించింది నేను పోయి కూర్చున్నా అక్కడ ఆయన చీఫ్ పోయేసి ఒక ఐదు నిమిషాల్లో ఒక పది నిమిషాలు వచ్చేసాడు వచ్చేస్తే వచ్చేసినప్పటికే నేను కూర్చోనా నేను క్యాహువా అన్నాడు క్యాహువా అంటే మిలిగా మిల్గా మిలిగా మిల్గా మిలిగా మిల్గా అంటే నేను సార్ ఇక్కడ ఇక్కడ ఉన్న ప్లాన్ దగ్గర ఉన్నది అని అని అని అని చూపించిన ఆయన దగ్గర ఆయన తీసుకెళ్ళి చూపించి మళ్ళా నేను ఆ సోప్ వేసి చూపించాను సార్ ఇక్కడ లీక్ అవుతుంది చూడండి కావాలంటే అని చూపించాను ఆయన షాక్ అయిపోయాను షాక్ అయిపోయేసి అచ్చా సరే సరే అనేసి వెళ్ళిపోయాను ఓకే దాన్ని అది ఆశిష్ట పద్ధతి ఏంటంటే నేను చెప్పాను సరే పలాంటి సరే ఓకే ఓకే అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నా తర్వాత నాతో నాకంటే నా ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళకంటే శాలరీ నాది ఎక్కువ వాళ్ళేమో పదమూడు వందలు పద్నాలుగు వందలు అట్లా శాలరీ అయితే I was taking two I demanded for two thousand rupees two thousand rupees so they were really అక్కడ ఉన్న వాళ్ళందరికీ కొంచెం ప్రాబ్లం ఉండింది అరే వీడు మొన్న వచ్చి నిన్న మొన్న వచ్చి రెండు వేలు తీసుకుంటున్నాడు వీడు అని చెప్పి నేను లేనప్పుడు ఆయన చీఫ్ పిలిచి వాళ్ళందరినీ పిలిచి అయితే వాళ్ళందరికీ చెప్పాడంట అరే నువ్వు మీరందరూ కలిసి నాతోటి గొడవ చేశారు వాడికి రెండు వేలు ఎందుకు ఇచ్చారని చెప్పి కానీ వాడు మీరు ఇంతకాలం మీరు వీక్ లీక్ లేదు ఎక్కడ కనిపించలేదు దొరకలేదు అన్నారు వాడు వీడు చూపించాడు వాడు లీక్ నాకు అని చెప్పాడంట లీక్ చూపించాడు వాడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నిజంగా ఈ ఈ ఈ సబ్జెక్ట్ లో ఎలా ఉంటుందంటే అట్లనే ఈ యేసు ప్రభుని స్వార్థ ప్రకటించడంలో లేకపోతే ఈ పరుగు పందెంలో కావాల్సింది ఆ ఓర్పు ఆ ఓర్పు ఉండాలా ప్లస్ ఓపికతో పరిగెత్తాలా కానీ పరుగు పందెంలో ఖచ్చితంగా ఉండాలా దేవుని బిడ్డల జీవితంలో పరుగు పందెము ప్రతి ఒక్కరి జీవితంలో పరుగు పందెం ఉంది నా పరుగు పందెం వేరే భాస్కర్ది వేరే నాగరాజ్ది వేరే అక్కడున్న చక్రవర్తిది వేరే అదే రకంగా తక్కిన వాళ్ళు ఎవరైతే లేరో వాళ్ళ ఒక్కొక్కరి జీవితంలో కూడా పరుగు పందెం వేరే నిజంగా ఈ పరుగు పందెము నేను పరిగిస్తున్నానా లేకపోతే పరిగిస్తున్నానని అనుకుంటున్నానా నేను పరుగు పందెంలో ఉన్నాను అని నేను ఊహించుకుంటున్నానా లేకపోతే నిజంగా పరుగు పందెంలో ఉన్నానని అలాంటి అలాంటి ఆ రకమైన వైఖరితోటి పనిచేస్తున్నానా అంటే పరుగు పందెంలో వాడు ఏ రకంగా అయితే ఆ ప్రైజ్ కోసం పరిగిస్తాడో ఆ రకమైన పరుగు పందెంలు పరిగిస్తున్నానా లేకపోతే జస్ట్ ఎందుకో ఏదో అవకాశం వచ్చింది కాబట్టి పరిగెత్తాలి కాబట్టి పరిగిస్తున్నాను జగన్ బిడ్డల జీవితంలో it's a challenge it's a challenge that we as God's children should run a race very consciously అందుకే దేవుని పని అజాగ్రత్త చేయవాడు శాపగ్రస్తుడు అన్నారు అంటే శాపగ్రస్తుడు అంటే వై వై లైక్ దాట్ అంటే అదొక భయమా భయపి భయపెడిస్తున్నాడు దేవుడు లేదు హెచ్చరిస్తున్నాడు నిజంగా శపించబడతామని కాదు అక్కడ అర్థం it's a warning be careful ఏమంటాడు నిన్ను చంపి నరకంలో వేసేవాడిని భయపడు ఈ లోకంలో చంపి నరకంలో వేసేవాడు నిజంగా చంపుతాడని కాదు అక్కడ అర్థం God's word is like that to show you and me మనకి ఆ విషయంలో మనం తెలుసుకున్నట్లుగా ప్రభు విషయంలో how we should run the race in this world we can defeat మనం చాలా మంది ఈ లోకంలో ఈ రేస్ లో డిఫీట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు డిఫీట్ అయిపోయారు వాళ్ళు ఆ రేస్ లో పూర్తి కాలేదు పూర్తి చేయలేదు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది వాళ్ళు పూర్తి చేయలేకపోయారా ఆ రేస్ లో వాళ్ళు చేసే పరిగించారు కదమ్మా అంత పెద్దవాళ్ళు పరిగెచ్చారు భక్సింగ్ గారు చనిపోకముందు ఆయన రాసిన లెటర్స్ చూసారు చూస్తే ఆయన ఏం రాశాడంటే ఇద్దరు ఇద్దరికి ముగ్గురికి రాశాడు వాళ్ళ పేర్లు రాసి దయచేసి నేను ఒక పని చేయలేకపోయాను నేను మీరు ఈ పని చేయండి మీరు దయచేసి ప్రతి సంఘంలో పోయి పెద్దల్ని నియమించండి పెద్దల్ని సేవకుల్ని నియమించండి ఎందుకంటే నేను ఈ పని కరెక్ట్గా చేయలేకపోయాను నేను ఈ కన్ఫెస్ట్ ఆయన లెటర్ రాశాడు బై హ్యాండ్ రాశాడు ఆయన లెటర్స్ అది చాలా మంది దగ్గర ఉంది అది ఆ కాపీస్ అంత పెద్ద సేవకుడు తన తన పరిచయలో దెర్ వాస్ అన్ ఇన్కంప్లీట్ తిమోతికి రాస్తూ పౌలు అంటాడు do a service do a పరిచర్య do a complete ministry very important part do a complete ministry incomplete ministry చేయొద్దు అని there's always a danger of doing an incomplete ministry ఆ చేసేవారు అక్కడ చేశాం ఎంతవరకు చేశాము ఆ చేశాం ఫలించావా ఎంతవరకు ఫలించాము ఏమో ఎంతవరకు ప్రజలు ఎంతవరకు ప్రభులు ప్రభులు రక్షణ ఎంతమంది వచ్చే రక్షణలోకి ఏమో ఎన్ని సండే స్కూల్స్ నడుస్తున్నాయి ఏమో ఎంతమంది ఎంతమంది వివిఎస్ నడిపిస్తున్నారు ఏమో పిల్లలందరికీ అన్ని అన్ని ఇవ్వబడ్డాయా ఏమో తెలియదు నిజంగా వాళ్ళు చేస్తున్నారా అడిగామా అడగలేదు you can check ourselves you know I feel we're challenge we're running race but before day comes that we're defeated బాబు నువ్వు చేయలేకపోయే పలాంది అని చెప్పకముందు మేము ఈ open our eyes and say ask the Lord ప్రభుని అడిగి అయ్యా I'm running a race but I'm not running a proper race ఎలా పరిగెత్తాలో అలా పరిగెత్తలేను I have so many races in my family నా ఫ్యామిలీ విషయంలో నా కుటుంబ విషయంలో నా జాబ్ విషయంలో ఎన్నో రేసెస్ ఉన్నాయి ఇవన్నీ చేస్తూ నీ పని చేయటానికి చేయటంలో కొంచెం ఆలస్యమైంది కొంచెం I could not do in the way which you want me to do wanted me to do అనే విషయంలో if you confess and ask the Lord to Lord to help and fill a, a new spirit, a new strength, a new zeal that uh, we may do with passion this service. God bless this word. ప్రార్థన చేసుకుందాం ప్రేంగపరలోపు తండ్రి నమ్మకం దేవా నా ముందుంచిన పరుగు పందెంలో నేను ఎన్నోసార్లు ఓడిపోతూ వస్తున్నాను చేయలేకపోతున్నాను తండ్రి నీ కృప్ చూపించండి సహాయం చేయండి నాయన ఈ విషయంలో ప్రభా ఈ పరుగు పందెంలో నిజంగా ఒక బహుమానం ఇస్తామని ఆశిస్తున్నాం తండ్రి ఆయన ఈ బహుమానానికి అది సరిపోతుందా నాకు తెలవదు తండ్రి కృప్ చూపించండి సహాయం చేయండి మీరే